కీర్తన నాలుగు వందల ఇరవై ఆరు ఎంతలేదు చిత్తమా ఈతలేలమోతలేలం వంతులకు పారనేల వగరించనేలా దక్కనివి గోరనేల తట్టుముట్టుపడనేల చిక్కినంతకే సంతసించరాదా ఒక్క మాటే ఉప్పు దిని ఉపతాపమందనేల సక్కజూడ తగినంతే చవిగునరాదా పారిపారి నేల బడలిక పడనేల మీరి దైవమిచ్చినంతే మెచ్చరాద వీరుడై పొడవెక్కి విరుగబడగనేల చేరి అందినంతకే చే చాచరాద జీవులా కొలవనేలం శిరుగులా పడనేలం శ్రీ వెంకటేశుడాత్మజిక్కి ఉండగా దావతి పడగనేలం తప్పులన్ పొరళనేల కైవశమైనందుకే గతిగూడరాద